సంకీర్తన సంఖ్య నలభై ఐదు మంచిదివో సంసారము మదమత్సరములు మానిన కంచును పెంచును నొకసరిగా దాచూచినను ఆపదలకు సంపదలకు అభిమానింపకయుండిన పాపము పుణ్యము సంకల్పములని తెలిసినను కోపము శాంతము తమ తమ గుణములుగా భావించిన తాపము శైత్యమునకు తా తడబడకుండినను వెలియును లోపలయునునొక విధమై హృదయం బుండిన పలుకును పంతము తానొక భావన దోచినను తలపున తిరువేంకటగిరి దైవము నెలకొనియుండిన తొలపగ ఇన్నిటికి నితాసో కోరుచెనైనా